కీర్తన మూడు వందల పంతొమ్మిది విన్నియు ఒక మాటే వ్యసనిక చేసే విన్నపమేది నారాయణ నీ నామముదలచిన ఈరాని వరములిచ్చితివి చేరి నిన్ను ఇటు సేవించిన ఇక కోరి పడయ ఇక కోరికలేవి హరినీకొక మరి అటు శరణంటే నన్నిటుగా చితివి నిరతముగా ఇక నేను నుతియింపుచు అరగొర తనివి నిను అడిగేదేదో త్రివేంకటేశ్వరం చేయత్తి మొక్కినం భావమే నీవై పరగితివి ఈ వరుసల నీవింతటి దాతవు ఆవల నిను కొనియాడెడిదేమీ